ये अपि अन्यदेवताभक्तिमत्वेन अविधिपूर्वकम् यजन्ते तेषामपि यागफलम् अवश्यम् भावि कथम् यान्ति देवव्रता देवान् पितॄन् यान्ति पितृव्रताः भूतानि यान्ति भूतेज्या यान्ति मद्याजिनोऽपि माम् यान्ति దేవవ్రతా దేవేషు వ్రతం నియమో భక్తిశ్చ యేషాం తే దేవవ్రత దేవాన్ యాంతి పితॄన్ అగ్నిష్వాత్తాదీన్ యాంతి పితృవ్రతా శ్రాద్ధాదిక్రియాపరా పితృభక్తా భూతాని వినాయకమాతృగణ చతుర్భగిన్యాదీని యాంతి భూతేజ్య భూతానాం పూజకాః యాంతి మద్యాదినో మద్యజనశీలా వైష్ణవా మాం ఏవ సమానే అపి ఆయాసే మామే న భజంతే అజ్ఞానాత్ తేన తే అల్పఫలభాజో భవంతి ఇత్యర్థః